సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై తొమ్మిది చదువులోనే హరిని జట్టిగొనవలెగాక మదముగప్పిన మీద మగుడనది గలదా జడమతికి సహజమే సంసారయాతన ఇది కడు నిందులో పరము గడియించవలెగాక తొడరిగాలప్పుడు తూర్పెత్తక తాను విడిచి మరచిన వెనక వెదకితే గలదా భవబంధునకు విధి పుణ్యపులంకి తివిరి ఇందునే తెలివి తెలుసుకోవలెగాక అవల వెన్నెలలోని అల్లు నేరేళ్ళింతే నివిరి నిన్నటి ఉనికి నేటికిన్ గలదా దేహధారికి గలదే తెగని ఇంద్రియ బాధ బున భక్తి సాధించవలెగాక ఈహలను శ్రీ వెంకటేశుదాసుల వలన ఊహించి గతిగానక ఉదిగితే గలదా